భూయः అపి మయా ఉచ్యమానం శృణు సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచ ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం సర్వగుహ్యతమం సర్వగుహ్యేభ్య అత్యంతరహస్యం ఉక్తం అపి అసకృత్ భూయ పునః శృణు మే మమ పరమం प्रकृष्टम् वचो वाक्यम् न भयात् नापि अर्थकारणाद्वा वक्ष्यामि किम् तर्हि इष्टः प्रियः असि मे मम दृढम् अव्यभिचारेण इति कृत्वा ततः तेन कारणेन वक्ष्यामि कथयिष्यामि ते हितम् పరం జ్ఞానప్రాప్తిసాధనం తద్ధి సర్వహితానాం హితతమం చ